లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం ఇవాళ మనం ప్రయత్నాల గురించి చదువుకుంటున్నాం తుల్యాస్య ప్రయత్నం సవరణం అనే సూత్రంలో ప్రసంగవశాత్తు స్థానము ప్రయత్నము అనే శబ్దాల యొక్క ఉపయోగం జరిగింది కాబట్టి మనం స్థాన ప్రయత్నాల గురించి తెలుసుకుంటున్నాం అందులో స్థానాలు ఏవి ఏ ఏ వర్ణాలకు ఏమేంటి స్థానాలు అనేవి ముందు పాఠంలో చదువుకున్నాము ఇవాళ ప్రయత్నాల గురించి తెలుసుకుంటున్నాం అక్కడ తుల్యాస ప్రయత్నం సవర్ణం అనే సూత్రం చెప్పిన సందర్భంలో ప్రయత్నం రెండు రకాలు అని చెప్పుకున్నాం అవేంటేంటి వేటి వేటికి ఉంటాయి అనేది చూద్దాం యత్నో ద్విధ యత్న ద్విధ యత్న అంటే ప్రయత్న ఇది ద్విధ రెండు రకాలు ఆభ్యంతర బాహ్యశ్చ ఆ రెండు రకాలు ఏంటేంటో చెప్తున్నాడు ఆభ్యంతర మొదటిది ఆభ్యంతర ప్రయత్నము ఆభ్యంతరము అంటే లోపల అని అర్థం లోపల జరిగే ప్రయత్నము బాహ్యశ్చ బాహ్యశ్చ అంటే బయట జరిగే ప్రయత్నము అని అంటే ముఖం కంటే లోపల జరిగేది ఆభ్యంతరము బయట జరిగేది బాహ్యము అని సామాన్యంగా చెప్తారు తర్వాత వాక్యం ఆద్య పంచధ ఆద్య పంచధ అంటే మొట్టమొదట ఏదైతే చెప్పారో అది ఐదు రకాలు ఆద్య అంటే మొదట చెప్పింది మొదట ఏం చెప్పారు ఆభ్యంతర ప్రయత్నం చెప్పారు అది ఎన్ని రకాలు ఐదు రకాలు ఏంటేంటి అంటే స్పృష్ట ఈషస్పృష్ట ఈషద్వివృత వివృత సంవృత భేదాత్ స్పృష్టము ఈషత్ స్పృష్టము ఈషద్వివృతము వివృతము సంవృతము అని మొత్తం ఐదు రకాలు అయితే ఈ ఐదు రకాల భేదాలున్న ఆభ్యంతర ప్రయత్నం ఏ ఏ వర్ణాలకి ఏ ఏ ఆభ్యంతర ప్రయత్నం ఉంటుందో చెప్తున్నారు తత్ర స్పృష్టం ప్రయత్నం స్పర్శాణం స్పర్శ స్పర్శ అంటే ఏంటో తర్వాత చెప్తారు కానీ ఇక్కడ మనకి తెలుసుకోవాలి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మొదలే చెప్తున్నాను కకారం నుంచి మకారం వరకు ఉన్న వర్ణాలకి స్పర్శ అని పేరు ఈ స్పర్శ వర్ణాలకు జరిగే ఆభ్యంతర ప్రయత్నానికి స్పృష్టము అని అంటారు ఆభ్యంతర ప్రయత్నానికి స్పృష్టము అని పేరు ఈషత్ స్పృష్టం అంతస్థానం అంతస్థాలు అంటే య వ ర ల యరలవ అనే వర్ణాలకి అంతస్థము అని పేరు వీటి యొక్క ఆభ్యంతర ప్రయత్నము ఈషత్ స్పృష్టము అలాగే ఈషద్వివృతం వివృతం ఊష్మణం ఊష్మ ఊష్మ అంటే శేషాసాహ ఈ శేషాసాహ అనే వర్ణాలకు ఈషద్వివృతము అనే ఆభ్యంతర ప్రయత్నము ఇంకా వివృతం స్వరాణం స్వర అంటే అజ్వర్ణాలు స్వరములు అంటే అచ్చులు ఆ ఈ ఊరు అనేవి వీటికి వివృతము ఆభ్యంతర ప్రయత్నము ఇంకా మిగిలిపోయింది సంవృతం ఈ సంవృతం ఏం చెప్తున్నాడు హ్రస్వస్యావరణస్య ప్రయోగే సంవృతం ప్రక్రియాదశాయాంతు వివృతమేవా ఇక్కడ ఒక విషయం విచారణీయం ఏంటి అంటే స్వరము అంటే ఆ ఈ ఊ రూలు ఈ మొత్తం తొమ్మిది రకాలు ఏవైతే ఐ ఉండ్రులు వీటిలో ఉన్నాయో అవన్నీ వస్తాయి అందులో అకారం కూడా వస్తుంది కాబట్టి అకారము అచ్చు అవ్వడం వల్ల దీనికి సామాన్యంగా ఏంటి ఆభ్యంతర ప్రయత్నం అంటే వివృతము అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే అకార ప్రసంగంలో హ్రస్వ ఆకారం అది కూడా దీర్ఘానికి సంబంధించి ఏమీ విశేషం లేదు హ్రస్వ ఆకారానికి మాత్రము ఈషద్వివృత సం క్షమించాలి హ్రస్వ ఆకారానికి మాత్రము సంవృతము వివృతము రెండు ప్రయత్నాలు ఉన్నాయి సామాన్యంగా అయితే అకారము అచ్చు కాబట్టి దీనికి వివృతమనే ప్రయత్నమే ఉంటుంది ఆభ్యంతర ప్రయత్నం కానీ ఇందులో కొంత విశేషం ఉంది ఏంటి అంటే హ్రస్వ ఆకారం ఏదైతే ప్రయోగ దశలో ఉందో అంటే ఇప్పుడు మనం ఎలా అయితే రామహ అన్నాం రామహ అనే దాంట్లో మా తర్వాత ఆ ఉంది కదా అది హ్రస్వ ఆకారం ఇప్పుడు దాన్ని మనం ప్రయోగిస్తున్నాం రామహ ఆగచ్చతి అన్నప్పుడు రామ అనే దానిలో ఉన్న మకారం గచ్చతి లొగ్గాలో ఉన్న ఆకారం చాలో ఉన్న ఆకారం ఇవన్నీ ప్రయోగంలో అంటే వాక్య ప్రయోగ రూపంలో ఉన్న ఆకారం ఈ అకారం హ్రస్వాకారం ఏదైతే ఉందో దానికి సంవృతం అని ఆభ్యంతర ప్రయత్నం ప్రక్రియా తు వివృతమేవ ప్రక్రియా తు అంటే ప్రక్రియలో ఉన్న అకారం మాత్రం వివృతము ప్రక్రియ అంటే ఇది వ్యాకరణానికి సంబంధించింది అంటే వ్యాకరణంలో మామూలుగా మనం ఒక శబ్ద సిద్ధిని కానీ ఒక సంధిని కానీ ఒక ధాతువు నుంచి కృదంతాన్ని కానీ ఇలా రకరకాల ప్రక్రియల్ని సాధిస్తూ ఉంటాం ఆ ప్రక్రియా దశలో ఉన్న ఆకారం ఏదైతే ఉందో హ్రస్వాకారం దానికి ఆభ్యంతర ప్రయత్నం వివృతము అదే ప్రయోగ దశలోకి వచ్చినప్పుడు ఆ ఆకారం సంవృతమవుతుంది అని ఈ ఈ రెండు వాక్యాలకి అర్థం అన్నమాట అంటే మామూలుగా ఇప్పుడు మీరు రామ అనే ప్రాతిపదిక ఉంది దీనికి సు అనే విభక్తి ప్రత్యయం చేశారు ఇప్పుడు రామ అనే మా తర్వాత ఉన్న ఆకారం ఏదైతే ఉందో ప్రక్రియ దశలో ఉంది రామ సు అనేది ప్రక్రియ ఇప్పుడు ఇక్కడున్న ఆకారం ఏదైతే ఉందో ఇది వివృతం కానీ రామ అని ప్రయోగించినప్పుడు అక్కడ మాలో ఉన్న ఆకారం ఏదైతే ఉందో అది సంవృతము అని దీనికి భావార్థం తర్వాత ఇప్పుడు బాహ్య ప్రయత్నాల గురించి చెప్తున్నాడు బాహ్య ప్రయత్నాలు ఎన్ని మొత్తం పదకొండు బాహ్య ప్రయత్నాలు పదకొండు ఏమేంటి అంటే వివార సంవార శ్వాస నాద అఘోష ఘోష అల్పప్రాణ మహాప్రాణ ఉదాత్త అనుదాత్త స్వరిత అని పదకొండు రకాలైన బాహ్య ప్రయత్నాలు ఉన్నాయి వీటిని మామూలుగా మనం సామాన్యంగా సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఒక విభాగం చేసుకోవచ్చు మొత్తం పదకొండింట్లో చివరి నుంచి చూద్దాం ఉదాత్తము అనుదాత్తము స్వరితం ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ మామూలుగానే చెప్తున్నారు దీనికి సంబంధించి ముందు వాక్యాల ద్వారా అర్థం చేసుకుందాం హషహ సంవార నాద ఘోషాశ్చ హసహ హషహ అంటే హష్ ప్రత్యాహార వర్ణంలో ఉన్న వర్ణాలు ఏవైతే ఉన్నాయో హష్ ప్రత్యాహారం అంటే హయవరట్లోని హకారం నుంచి జబగడదశ్లోని షకారం వరకు దీని హష్ అనే ప్రత్యాహారం ఇక్కడి నుంచి అక్కడ వరకు దీని మధ్య దీనిలో ఉన్న వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటికి బాహ్య ప్రయత్నం ఏంటి అంటే సంవారము నాదము ఘోషము అని ఈ హష్ ప్రత్యాహార వర్ణాలకి ఈ మూడు బాహ్య ప్రయత్నాలు ఉంటాయి హష సంవార నాద ఘోషాశ్చ తర్వాత ఖర్ ప్రత్యాహార వర్ణాలు ఏవైతే ఉన్నాయో వీటికి వివార శ్వాస అఘోష ఈ మూడు ప్రయత్నాలు ఉండే ఖర్ ప్రత్యాహార వర్ణము అంటే జపగడదశ్ వరకు అయిపోయింది తర్వాత ఖఫ ఛఠథ ఛటతౌ కపై శశసర్ ఇది ఖర్ ప్రత్యాహారం ఖర్ ప్రత్యాహారంలో ఏ వర్ణాలు అయితే ఉన్నాయో వీటి బాహ్య ప్రయత్నము వివారము శ్వాసము అఘోషము అని ఉంటుంది తర్వాత వర్గాణం ప్రథమ తృతీయ పంచమ యణాశ్ యణశ్చ అల్పప్రాణా వర్గాణం ప్రథమ తృతీయ పంచమ యణశ్చ అల్పప్రాణా అంటే వర్గము యొక్క ప్రథమ వర్ణాలు తృతీయ వర్ణాలు ఇప్పుడు మొత్తం పదకొండు ప్రయత్నాలు చెప్పుకున్నాం కదా పదకొండింటిలోనూ ఖర ప్రత్యాహార వర్ణాలకు వచ్చేసి వివార శ్వాస అఘోష అవి మూడైపోయాయి తర్వాత హష్ ప్రత్యాహార వర్ణాలకు వచ్చేసి సంవార నాద ఘోష ఇవి మూడైపోయాయి మూడు మూడు ఆరు ఇంకా మిగిలింది ఎన్ని ఐదు ఈ ఐదింటిలో తర్వాత ఉన్న భేదం గురించి చెప్తున్నాడు అల్ప ప్రాణము అల్ప ప్రాణం అని వేటిని అంటారు అంటే వర్గాణం ప్రథమ తృతీయ పంచమ యణశ్చ అల్ప ప్రాణాహ వర్గం యొక్క మొదట వర్ణాలు వర్గము అంటే క చ ట త ప అనే ఐదు వర్గాలు ఉన్నాయి కవర్గ చవర్గ టవర్గ తవర్గ పవర్గ ఈ వర్గంలో ఉన్న మొదటి వర్ణాలు అంటే క చట తపలు అలాగే తృతీయ వర్ణాలు అంటే గ జడ దబ అలాగే పంచమ వర్ణాలు ణ న మ ఈ ఈ ఏవైతే ఉన్నాయో ఐదు మూళ్ళు పదిహేను ఇవి ఎణశ్చ ఎణ్ అనేది ప్రత్యాహారం ఎక్కడి నుంచి హయవరట్లోని యకారం నుంచి లన్లోని నకారం వరకు అంటే య వ ర ల ఈ నాలుగు వర్ణాలు ఇవన్నీను అంటే ఆ పదిహేను ఈ నాలుగు ఈ మొత్తం కలిపి అల్ప ప్రాణము వి ఇవి అల్ప ప్రాణము అనే బాహ్య ప్రయత్నాన్ని కలిగి ఉంటాయి ఇంక తర్వాత ఏముంది అల్పప్రాణం తర్వాత మహాప్రాణం మహాప్రాణ వర్ణాలు ఏవి అంటే వర్గాణం ద్వితీయ చతుర్థౌ శలశ్చ మహాప్రాణా వర్గం యొక్క ద్వితీయ వర్ణాలు చతుర్థ వర్ణాలు ద్వితీయ వర్ణాలు అంటే ఖ ఛ ఠ థ ఫ చతుర్థ వర్ణాలు అంటే ఘ ఝ ఢ ధ భ ఇవి ఇవి ఐదు ఐదు పది షెలశ్చ షెల్ అనేది ప్రత్యాహారం మళ్ళా షెల్ ఎక్కడి నుంచి మొదలవుతుంది శేష స ర హ ల్ అంటే శశసర్లోని షా నుంచి హల్లోని లా వరకు ఏమేమి వర్ణాలు వస్తాయి శేష స హ అనే నాలుగు వర్ణాలు వస్తాయి ఆ పది ఈ నాలుగు పద్నాలుగు కూడాను మహాప్రాణాలు అంటే వీటికి మహాప్రాణ ప్రయత్నం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు తర్వాత ఇంకా మిగిలిందేంటి అంటే అచువర్ణాలు ఉదాత్త అనుదాత్త స్వరితము అనేవి మిగిలాయి ఈ ఉదాత్త అనుదాత్త స్వరితము అనేవి వేటికి ఉంటాయి అంటే అచ్చులకు అజ్వర్ణాలకి ఉదాత్త అనుదాత్త స్వరితము అనే మూడు ధర్మాలు ఉంటాయి ఇది యత్నానికి సంబంధించిన విచారం ప్రయత్నానికి సంబంధించిన విచారం తర్వాత కాదయోమావసాన స్పర్శాహ ముందు మనం చదువుకున్నాం కదా వీటన్నింటి గురించిను ఇట్లా రకరకాలుగా స్పర్శ అంతస్థ అనే పేర్లు చదువుకున్నాం ఆభ్యంతర ప్రయత్నం చదివే సమయంలో అయితే స్పర్శలు అంటే ఏంటో అక్కడ సామాన్యంగా చెప్పాను ఇక్కడ వచనపూర్వకంగా చెప్తున్నారు కాదయో మావసానా స్పర్శాహ కాదయ కా మొదలుగా కలిగి మావసాన మా అంతంగా కలిగినవి ఏవైతే ఉన్నాయో అంటే కా మొదలుకొని మా అంతం వరకు ఉన్న వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పర్శలు అని పేరు యణోంతస్థాహ అంతస్థము అని వేటికి పేరు అంటే యణ్ యణ్ ప్రత్యాహార వర్ణాలకు అంతస్థము అని పేరు యణ్ ప్రత్యాహారంలో ఏమేమి ఉన్నాయి య వ ర ల వీటికి అంతస్థము అని పేరు షళ ఊష్మాణ షల్ ప్రత్యాహార వర్ణాలకి ఊష్మము ఊష్మాణం ఊష్మాణ్ అనేది వీటికి పేరు ఊష్మవర్ణాలు అంటారు షెల్ అంటే షెల్ ప్రత్యాహారం శేషసర్ హల్ శేష సహ అనే వర్ణాలకి ఊష్మము అని పేరు స్వ అచహ స్వరాహ స్వరము అని వేటికి పేరు అంటే అచ్ ప్రత్యాహార వర్ణాలకి స్వరము అని పేరు అలాగే దానికంటే ముందు స్థానాలు చదువుకునేటప్పుడు జిహ్వామూలియము ఉపధ్వానీయము అనే పదాన్ని కూడా చదువుకున్నాం వాటిని వేటిని జిహ్వామూలియం అంటారు వేటిని ఉపధ్వానీయం అంటారు ఇప్పుడు చెప్తున్నారు ख ఇది కఖాభ్యాం ప్రాక్ సదృశ జిహ్వామూలీయ కఖాభ్యాం ప్రాక్ కకారానికి ఖకారానికి ఈ రెండింటికి ముందు అర్ధవిసర్గ సదృశ సగం విసర్గలాగా ఏదైతే ఉందో దానికి జిహ్వామూలీయం అని పేరు ప ఫ ఇది పఫాభ్యాం ప్రాక్ అర్ధ విసర్గ సదృశ ఉపధ్మానీయ పకారము ఫకారము వీటికంటే ముందు అర్ధ విసర్గలాగా ఏదైతే ఉందో దానికి ఉపధ్మానీయము అని పేరు అం అహ ఇది అచహ పరవు అనుస్వార విసర్గం ఇప్పుడు అనుస్వారం విసర్గం దేన్ని అంటారు అంటే అచహ పరవు అనుస్వార విసర్గం ఎప్పుడూ కూడాను అనుస్వారమైన విసర్గ అయినా స్వయంగా ప్రవర్తించవు స్వయంగా వాటికి ప్రయోగం ఉండదు అచహ పరవు అచ్చు కంటే పరంగానే వీటి ప్రయోగం ఉంటుంది అని చెప్పడానికి అం అహ అని చూపిస్తున్నాడు అందుకని మనం మామూలుగా తెలుగు వర్ణమాలు నేర్చుకునేటప్పుడు కూడా అం అహ అని నేర్చుకుంటాం వస్తుత అవి వి అనుస్వారము విసర్గ కానీ అవి ఎప్పుడు అచ్చు లేకుండా వాటిని ఉపయోగం ఉండదు కాబట్టి వాటిని ఇలా అమ్ అహ ఇం ఇహి అని ఇట్లా చూపిస్తారు అం అహ ఇది అచహ పరవు అనుస్వార విసర్గవు ఇట్లా స్థానాలు ప్రయత్నాలకు సంబంధించిన విచారం మనం పూర్తి చేసుకున్నాం